శరణాగతుడగు శిష్యుని కరుణామృత దృష్టి చేతకని మోదము ముక్కిరి గుణ మృదువాక్యమూలను పరమదయాళు గురుడు భక్త వినుమనెను సంశయమిక బాధింపదనను పరిపూర్ణముకటి లేనరు కనిదో లేనరు కానెదొకటుండు పరిపూర్ణమెరుకాల ఎరిగి ఎరుకను మా భక్త వినుమనేను సంశయమిక బాధిం పదనేను